किन्तु क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम् अव्यक्ताहि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते क्लेशः अधिकतरो यद्यपि मत्कर्मादिपराणाम् क्लेशः अधिक एव क्लेशः अधिकतरस्तु అక్షరాత్మనాం పరమార్థదర్శినాం నిమిత్త అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తే ఆసక్తం చేతో ఏషాం తే అవ్యక్తాసక్తచేతసః తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్త హి యస్మాత్ యా గతి అక్షరాత్మికా దుఃఖం సా देहवद्भिः देहाभिमानवद्भिः अवाप्यते अतः क्लेशः अधिकतरः अक्षरोपासकानाम् यद्वर्तनम् तत् उपरिष्टाद्वक्ष्यामः